स्तुत्या अर्जुनम् अभिमुखीकृत्य आह मया ततमिदम् सर्वम् जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहन्तेष्वस्थितः मया मम यः परोभावः तेन ततम् व्याप्तम् सर्वमिदम् जगत् अव्यक्तमूर्तिना न व्यक्ता मूर्तिः स्वरूपम् यस्य मम सः अहम् अव्यक्तमूर्तिः तेन मया अव्यक्तमूर्तिना करणागोचरस्वरूपेण इत्यर्थः तस्मिन्मयि अव्यक्तमूर्तौ स्थितानि मत्स्थानि सर्वभूतानि ब्रह्मादीनि स्तम्भपर्यन्तानि न हि निरात्मकम् किञ्चिद्भूतम् व्यवहाराय अवकल्पते అతో మత్స్థాని మయా ఆత్మనా ఆత్మవత్వేన స్థితాని అతో మయి స్థితాని ఇది ఉచ్యంతే తేషాం భూతానాం అహమేవ ఆత్మా ఇది అత తేషు స్థిత ఇది మూఢబుద్ధీనాం అవభాసతే అత బ్రవీమి నచ అహం తేషు భూతేషు అవస్థిత మూర్తవత్ సంశ్లేషాభావేన ఆకాశస్యాపి అంతరతమో హి అహం నహి అసంసర్గివస్తు క్వచిత్ ఆధేయభావేనావస్థితం భవతి